విద్యారణ్య స్వరూపం ఆ చెప్పదలుచుకున్నది అనుష్టింపులో పెట్టి చెప్పాలి దాంతో కొంచెం జటిలత జీవక్రియతే కేవల స్థానవిభ్రాంతే ఇప్పుడు ఈ జీవుడు ఉన్నాడు ఈ జీవుడు తెలుసుకుంటే దేవుడే తెలుసుకోవడమే ఆలస్యం ఏమి తెలుసుకోవాలి ఈ కల్పనలనే తెలుసుకోవడం కాదు జగత్తు కేసు చూసి ఈ జగత్తు తెలుసుకుంటే మీకు వీళ్ళకి వీళ్ళు దేవుడు అయిపోదు ఈ జగత్తు కలుషితము ఇక ఈ దేవుడు ఒకే చైతన్యము ముందు దేవుడు జీవుడు అనే భేదము కల్పిస్తున్నది అని తెలుసుకోవాలి తెలుసుకుంటే జగత్తు ఆ చైతన్యంలో కలిసిపోతుంది దేవుడు ఆ చైతన్యంలో కలిసిపోతాడు జీవుడు కూడా ఆ చైతన్యంలో కలిసిపోతాడు ఇది ప్రేమ ఉంటుంది చైతన్యం జీవుడు మిగలడు దేవుడు మిగలడు జగత్తు అంటే ఒకే చైతన్యంలో మూడు ఉపాధులలో పెట్టి ఆ వచ్చిన ప్రోడక్ట్ ని ఒకటి దేవుడన్నా ఒకటి జీవుల కాదు ఒకటి మా మూలం చిన్నప్పుడు జంతు కలితే చేసేవారు పిండి తయారు చేసుకుని నూనె మరిగించుకుని ఆమె దగ్గర మూడు రకాల కొట్టాలు ఉండేవి ఆ కొట్టాలు కొనిపెట్టుకున్నారు సన్నటి జంతి గురించి కొట్టం ఉండేది దొడ్డు గట్టికి వచ్చే కోసం రెండు గొట్టాలు ఆ మూడు గొట్టాలు అలా పెట్టుకుంటున్నాను ఇక్కడ మూడే చిహ్నంగా కలిగి ఇప్పుడు ఆ పిండి ముట్టని విధంగా చేసి ఆ గొట్టంలో కూర్చోబెట్టి పైన దాన్ని మీద పెట్టి ఇలా ఇప్పుడు మీకు జంతిగా మీకు గుండ్రంగా కాకుండా ఎనిమిది రూపంగా కాకుండా ఆరుగా కాకుండా తొమ్మిదిగా కావాలి ఎలా కావాలి చెప్పండి ఇది తొమ్మిది రకాల కావడం ఇలా అంటే తొమ్మిది జరుగుతుంది ఇలా అంటే సున్నా జరుగుతుంది ఇలా అంటే ఎనిమిది జరుగుతుంది కాబట్టి సున్నా కల్పితం ఏమిటి కల్పితం పాటు కల్పితం సుందరి కల్పితం ఆడపూస సన్నగా ఉన్నది కల్పితం ఎదుగుగా ఉన్నది కల్పితం కల్పితం కానీ ఒకటి అలాగే జీవుడు నేను జీవుడిని ఇది నా కులం ఇది నా లగ్నం ఇది నా వర్గం వీడు నా భార్య కాబట్టి ఈ మీద నేను అజమాయిషి చేయవచ్చు వీడు నా కొడుకు కాబట్టి వీడు నేను ఎలా తీసుకెళ్ళాలి ఐడియా ఎన్ని కల్పనలు ఎన్ని కల్పనలు చూశాను ఇది నా కులం ఉండబట్టి మిగతా కులం వాళ్ళందరూ వచ్చి చూడవచ్చు ఇది నా వర్గం బట్టి మిగతా వంశాల వాళ్ళందరూ చూడవచ్చు మనస్సులో పడే మనస్సులో ఇది నా మతమైనప్పటికీ మిగతా మతాల వాళ్ళు చూస్తే ఈమె నా భార్య కాబట్టి ఈమెపై నేను అజమాయిషీ చేయవచ్చు అనుకుని వీడు కాపరం మొదలుపెట్టాడు వీడు కాపరం నట్టేట మునిగిపోయింది ఎందుకంటే వీడు అజమాయిషీ చేయలేదు అవకాశం పూజలో చేయలేకపోయారు మీకు ఎంతటి వాడు చేయటానికి వీళ్ళు నా కొడుకు నా చెప్పిన మాట వినాలి అనుకుని పెట్టి వీళ్ళు ఎవరైపోయింది వీళ్ళు భ్రష్టుడు వీడు చేయాల్సిందని కాదు చేయాల్సింది ఏమిటంటే నేను ఎవరు దానికి పాయింట్ నేటి నేటి నేటి నేటి నేటి అని అర్థం చేసుకోవాలి నిర్విశేష ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే నువ్వు ఏమిటి ఏమిటి పెట్టావు కులం పెట్టావు కులం నేను కాదు తర్వాత ఏం పెట్టావు వర్గం వర్గం నేను కాదు మతం మతం నేను కాదు లింగము నేను కాదు నేను భర్త నేను నువ్వు భర్తవి కావు నేను తండ్రిని కాదు ఇంతేకాదు మరేది కూడా నేను కాదు అంటే మరి నేను శూన్యమా శూన్యం కాదు ఏ రకమైన ప్రదేశాలన్నా లేని శంకలు ఇవే మాట చెప్తాను నేటి నేటి నిర్విశేష ఆత్మస్వరూపం అది ఏ రకమైన విశేషములు లేవు విశేషములు అంటే ఏమిటో చెప్పడం కోసం నేను విశేషములు అంటే ఏమిటో మీరు చూసుకోండి మేము బ్రహ్మలము మేము శూద్రులము మేము వైశ్యులము లేని విశేషాలు ఇలాంటి గొప్ప సాధ్యమే ఉన్నాయి మోడీగా చెప్పారు ఈ విశేషాలన్నింటి పక్కన పెట్టి ఓటు వేయండి అని చెప్పారు దేశంలో చాలా అలాగే ఓటు వేశారు మనం వేదాంతం చదువుకుని కూడా ఇంకా వాటిని పడుకోవడంలో తెలియట్లేదు ఆయన రెండే గ్రంథులు ఉన్నాయని చెప్పారు ఏదవాడు పేదవాడికి సహాయం చేసేవాడు నీవు ఏ పాయింట్లో వాడుకో తెలుసుకోకుండా నువ్వు ఏ పాయింట్లో ఉండాలనుకుంటున్నావు పేదవాడి జాతిలో ఉండాలనుకుంటున్నావా పేదవాడికి సహాయం చేసి జాతిలో ఉండాలి అలాగే ఇంకా మిగతా వాళ్ళకి పక్కన పెట్టు కొంచెం ఇతరులకి చేతనకి సహాయం చేయండి అయిపోయింది విషయాలన్నింటినీ మీరు పక్కన పెట్టచ్చు ఇప్పుడు మత వర్ణ వర్గాలు ఏమిగా వివక్షలను తీసి పక్కన పెట్టచ్చు అది అది చేయడమే కష్టమైపోతుంది జనాలకి అది ఫస్ట్ స్టెప్ ఇంకా తర్వాత స్టెప్ చూసిన నేను భర్తను భార్యను తండ్రిని కొడుకుని ఈ విషయాలను తీసి పక్కన అది మరీ కష్టం కష్టం అయితే ఉంటే నువ్వు ఫలానా నువ్వు అన్నప్పుడల్లా నీకు దుఃఖం కలిగిస్తూ ఈమె నా భార్య అని నువ్వు అభిమానికి చేయకపోతే నువ్వు పదార్థవాన్ని కోరుతావు ఈమె నా భార్య అని అభిమానికి చేయగలిగితే సైకలాజికల్లీ డిపెండెంట్ అయిపోతుంది ఇదైనా నష్టమే అదైనా ఖాళీ అట్లా కాదని తోట దగ్గర ముట్టుకున్నా చేయి కాలుతుంది తల దగ్గర ముట్టుకున్నా చేయి కాలుతుంది కాబట్టి ఈ ఈ ప్రేమని కలిగి ఉండాలి తప్ప ఉపయోగం పెట్టుకుని అజమాయిషి చేసే ప్రయత్నము free new freedom so that you can చేస్తున్నాడు ఆ విశేషాలన్నింటినీ తీసేయండి ఇంకా ఫైనల్ గా ఇంకొక విశేషం మీరు ఉంటుంది విశేషం నేను అనుకోగలను సరే నువ్వు అనుకోగలవు అది కూడా విశేషమే నేను అనుకోగలను అల్పుకల్పనం అన్యకుడు దేవుడు వీడి సమస్య చూడమ్మా అది కూడా చూసి నువ్వు అనుకుడు అన్నావు కానీ నీ అంతట నువ్వు ఈ అధిక అల్ప అనే ఆలోచనలు నీ పక్కన పెట్టవు ఇప్పుడు నువ్వు అల్పము కాదు ఏది అల్పుడు అనుకున్నావో అదే అధికుడు ఏది అధికుడు అనుకున్నావో అదే అల్పుడు అల్పుడు జీవేశ్వర భేదాన్ని కూడా విశేషం ఇంకెందుకుంటుంది అది ఎగ్జిస్ట్ దట్ ఈవెంట్ లైఫ్ అనేది బ్లిస్ అది దాని మీదే ఈ కల్పనాన్ని వచ్చింది నెట్వర్క్ అక్కర్లేదు గుండవం అక్కర్లేదు ఏమి ఆలంగాలు అక్కర్లేదు అంటే ఏది ఉంటుంది బంగారం నిజానికి బంగారం మీదే ఈ కల్పనలన్నీ వచ్చేది ఏమీ లేదు అనే శూన్యం మాత్రం కావాలి ఎందుకంటే అసలుతో బంగారం ఉండబట్టి నా ఆలోచన అసలుతో ఒక వెలుగు ఉండబట్టి ఇన్ని కల్పనలు వచ్చాయి కాబట్టి ఆ వెలుగు కల్పనలన్నింటికి అధిష్టానం అంటే బేస్ అదే విధంగా అదే కనపడింది అది తెలుసుకుని మీరు కొంత అర్థులకు కాదు దీపము ఎందుకంటే దీపం ఆ దీపము వెలుగులో అనేకం చిత్ర అంటే అనేకం చిత్ర అంటే మెనీ ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది మొసాయిక్ మొసాయిక్ చిత్ర అంటాడు చెప్పినప్పుడు ఈటీలో నాటకాలు వేసేవారు గణపతి నవరాత్రులకి ఈటీలో నాటకాలు వేసేవారు ఈటీలో స్టేజ్ కట్టేసి అక్కడ వేసేవారు వాళ్ళ నాటకాల నుంచి ఆ వస్తున్నారు వస్త్రాలు రంగులు పట్టుకొచ్చి ఆ ముగ్గులు వద్దు చెప్పుకుని మొహం ఒక రంగులు రంగు వేసుకుని వచ్చి బాగా పద్యాలు ఇవ్వబడింది ఆ స్టేజ్ ముందు హార్మోని పెట్టుకుని ఒకడేమో మ్యూజిక్ వాయించు ఇంకొకడు ఒక దీపం పెట్టుకుని పెద్ద పవర్ఫుల్ దీపం పెట్టుకుని దాని ముందు ఇలా ఒక సర్కిల్ పెట్టుకుంటారు అవును ఆ సర్కిల్కి ఎర్రటి చూస్తే వాడు ఎర్రగా కనుకునేవాడు పచ్చడి చూస్తే పచ్చగా కనుకునేవాడు అవునా ఒక పద్యం ఉంటే ఇప్పటికీ ఐదారు గర్భులు కట్టుకునేవాడు మేము ఆశ్చర్యపడిపోతూ ఉండేవాడు అన్నప్పుడేమో ఎర్రగా ఉన్నాడు ఎప్పుడు వచ్చింది రోజులు పచ్చగా ఉన్నాడు మేము హాస్టల్ పెట్టుకుని తగ్గిపోయి ఉప్పు తగ్గిపోయింది మనం ఆ రంగు అంటే ఒకే ఇన్ని రంగులు దాన్ని చిత్ర అంటారు చిత్ర అంటే చిత్రం అంటే విచిత్రం కాదు కాదు సంస్కృతం కదండి తెలుగులో ఏదో మాయలు మంత్రాలు అది చిత్రం అది కాదు ఇది చిత్ర అంటే అంటే ఒకే దేవుడు అధ్యాత్మంగా అది దైవంగా అధిభూతంగా మన ముందు ప్రకాశిస్తూ ఉంటాం గొలుసు తప్ప ఏమీ లేదు ఈ జగత్తు కల్పితము ఆ రెండు నేను కల్పితము నేననే సెపరేట్ ఎంటిటీ కల్పితము ఆ రెండే జగత్తు కల్పితమై నేను అనే సెపరేట్ ఎంటిటీ కల్పితమైతే ఈశ్వరుడనే సెపరేట్ ఎంటిటీ ఉంటుంది ఆ రెండు ఒక్కటియే ఒకటి జగములు మరి ఒకటి లోపలకి గొనుచు సర్వముదానై వాడు ఎలా అది చైతన్యముతో కూడి ఉన్న జీవ జీవుడు విమోక్షాదౌ మోక్షము మొదలైన వాటి ఎందు అతిక్రియతే అధికారమును పొందు యోగ్యతను పొందుతున్నాడు కేవల అధిష్టాన చైతన్యముతో లేనివాడు నటు యోగ్యతను పొందుటలేదు అంటే చూడండి మీ లోపల దేవుడు చైతన్య రూపంగా ఉండబట్టే మీరు దేవుడిని ప్రార్థించడము ఆ దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించడము అనుగ్రహించడము అంతిమంగా ఆ దేవుడిలో కలిసిపోవడము అనేవి ఉంటున్నాయి మన వాళ్ళు ఏం చేశారంటే పురాణాలను కల్పించేశారు కల్పించినప్పుడు కొంత తేజస్సు కల్పించారు కల్పించిన వాళ్ళు తేజస్సు కల్పించారు మరువాటి వాళ్ళు తెలియకుండా కల్పనలలో పడిపోతుంది మీరాబాయి శ్రీకృష్ణునిలో కలిసిపోయింది అంటే తన యొక్క జీవభావాన్ని విడిచిపెట్టి ఆ పరమాత్మ చైతన్యంలో విలీనమైనది అని అర్థం దాన్ని పురాణంలో చెప్పాలంటే ఆవిడ వెంటనే పాడుతూ పాడుతూ పాడుతూ అలా వెళ్ళిపోయి ఆ విగ్రహంలో ఆవిడ దూరిపోయింది అని కూడా జరుగుతున్న మనిషి విగ్రహంలో దూరిపోతుందా ఎక్కడైనా అలా ఉంటుందా అంతటి ఉద్యోగం ఉంటుందా ఉంటుంది అంటాడు పోరాడు అవును అంటాడు భూమి పక్షం అది అర్థమని కాదుగా ఆవిడ తాను మీరాబాయి అనుకుంది తెలుసుకుంది తాను మీరాబాయి కాదు తాను శుద్ధ చైతన్యము అని తెలుసుకుని ఆ చైతన్యంలో విలీనమైనది అది ఆ శుద్ధ చైతన్యంలో విలీనమవుతాయే పురాణంగా మనకి రామాయణంలో చెప్పిన కథని కథగా తెలుసుకుని దాని తత్వాన్ని తెలుసుకోవాలి మీరాబాయి కలిసిపోయిన విగ్రహంలో కథని విన్నాక ఓ కవి ఆ కవి ఇంత నవల ఒకటి రాశాడు ఆ నవలలో గీలిక అనే ఒక క్యారెక్టర్ ని పెట్టి ఆ క్యారెక్టర్ గీలిక డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఆ గిరిదేవుని అష్టపదులు వాటికి డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఆ కృష్ణుడు కలిసిపోయింది అని ఈ కవి రాశాడు ఈ అనువాదమైన కవి నేను నిరవై చెప్పినట్టే చెప్పారు రఘునాథ్ సత్యనారాయణ ఆయన కథలో ఎలా రాశారు మీరాబాయి నా ఇలా వెళ్ళిన గ్రహంలో కలిసిపోయిందన్నట్టుగా మీరు కూడా అలాంటి కథే ఇంకో కథ ఇంకో క్యారెక్టర్ పెట్టి రాశారు కాల్చినప్పుడు విగ్రహం వల్ల విక్కుపోయిందన్నట్టుగా చూపించాలి మొత్తం మీద చైతన్యంలో విలీనమైనట్టుగానే ఆయన వ్యాఖ్యానించారు ఆయన పట్టించుకుంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు అలా చేశారు కాబట్టి మనుషులు వీటి విగ్రహాల్లో కలిసిపోవు మనిషి స్వరూపము చైతన్యము ఈ విగ్రహం కాదు ఈ ధ్యానం కాదు ఆ ఎరుక ఈ అజ్ఞానకల్పితమైన బంధములను విడదీసుకుని అపూర్ణాత్మలో కలిసిపోయింది అదే సత్యం అంతే తప్ప అసలు ఇది ఏమీ లేదు చైతన్యం కూడా లేదు శూన్యమే అని మాత్రం చెప్పరాదు ఎందువల్ల మూలమునందు చైతన్యము లేని భ్రాంతి కల్పితమైన జీవభావము స్వామి ఎప్పుడైనను ఎక్కడైనను అసిద్ధిత సిద్ధించనుగనుక మరి శ్లోకాలు అలాగే ఉంటాయి నేను రోజులు పడ్డాను వీరు జీవభావము భ్రాంతి కల్పితము భ్రాంతి ఈ భ్రాంతికి మూలంలో ఎటువంటి కల్పనలు లేని వెలుగు ఉందా లేదా ఉంది ఎందుకంటే ఆ మూలంలో ఆ చైతన్యము లేకుండా అసలు భ్రాంతి అనేది ఎప్పుడూ ఎక్కడ సిద్ధించదు భ్రాంతి పడాలి అంటే మూలంలో తత్వం ఉండాలి బంగారం అంటే ఇది నెట్వర్క్ అని మీరు భ్రమపడి నెట్వర్క్ బంగారం ఉండాలి బంగారం లేకుంటే నెట్వర్క్ అని భ్రమపడటానికి కూడా అవకాశం కాబట్టి ఆ విరుద్ధం లేకుంటే నేను జీవితం అడుగుతున్నాను అని భ్రమపడడానికి కూడా అవకాశం ఉండేది కాదు అటువంటి భ్రమ నేను పడుతున్నాను కనుక ఆ మూలమునందు ఆ వెలుగు కాదు అని మనము చెప్పాలి ఆ వెలుగే దేవుడు దేవ అంటే వెలుగు మన వాళ్ళు దేవ అంటే అర్థం ఏంటంటే దేవాలయంలోనే ఒక బొమ్మ అది కాదు దేవ లేకపోతే ఈ సినిమా వాళ్ళు ఏం చెప్పారు ఆకాశంలో మేఘాల్లో కిరీటాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు పురాణం వాళ్ళు అలా చెప్పారు కాబట్టి మీకు మీరు సైకాలజీ మీకు తెలుసు పెద్దలు అనుభవించడం చెప్పన్నాను ఈ పురాణాలని అన్ని సినిమాల వీళ్ళు దిగి అంటే దాని అర్థం ఏంటి ఏం తెలిసింది దాన్ని ఇవన్నీ కూడా సినిమా స్క్రిప్టులు తప్ప వాటిల్లో ఉండే సత్యాన్ని మనం జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలని మీకు అర్థం కాలేదు ఎవరైనా రమణ మహర్షి ఉపదేశం కాదు సినిమా తీసేడా ఎవరైనా ఎందుకని సినిమా తీయచ్చు మార్గకి కళ్యాణం నిర్వహించాలి తప్ప ఉపదేశించాలి సినిమాకు ఎక్కడికి పార్వతి కళ్యాణం పురాణంలో చెప్పినది సినిమా స్క్రిప్ట్ చక్కగా సూట్ అవుతుంది ఎగ్జాక్ట్ గా సూట్ అయింది మళ్ళా దాన్ని అడాప్ట్ చేసుకుంటే సూట్ అవుతుంది అడాప్ట్ దాన్ని ఇటు తిప్పుకుని షూట్ చేసుకోవాలి అప్రవేశంతో అది చేసుకుంటారు ఒక ఆయన కీచకుడు వేషం వేశాడు ఆయన ఆయన నాయకుడు వేషం కీచకుడు వేశాడు నాయకుడు కీచకుడు వేషం ఎందుకు వేయడం భీముడు వేషం వేయాలి కానీ కీచకుడు వేషం ఎందుకు వేయడం కీచకుడు దుష్టుడు కదా ఓడిపోతాడు పైగా దుష్టుడు కొట్టుగా ఓడిపోతాడు అందుకోసం ఏం చేశాడు తన గొప్పవాళ్ళని సూచించడం కోసం దేవుడి చేత కట్టి పెట్టి కొడిపించి కల్పించాడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ కట్టి పెట్టుకోవడంలో ఎందుకు అవసరమైనది పైకి చెడు వేషం వేసేది కాబట్టి అవసరం నేను అర్థమైన బయట తను కీచకుడు వేషం ఆల్జీవే జగన్ అన్నానికి మీరు లేదు ఆల్జీవే ఓడిపోయాడు అనడానికి మీరు లేదు ఎందుకంటే కళ్ళు తీసేప్పుడు వేషం వేసాడు అని స్క్రిప్ట్ని మార్చేయడం మార్చేయచ్చు ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది ఎలా మార్చచ్చు మీరు అక్కడికి ఈజీవుడికైనా ఇవ్వచ్చు అక్కడికి దేవుడికైనా ఇవ్వచ్చు అక్కడికి భగవాన్ కూడా ఇచ్చి ఒక రాయొచ్చు ఒక నటుడు రావణాసురుడు వేషం వేస్తే ఆ రావణాసురుడిని తన గొప్పవాడుగా చూపిస్తాడు చాలా గొప్పవాడు చాలా దాస్తుడు మహాపురుషుడు అన్నట్టు చూపిస్తాడు ఎందుకని ఆ వేషంలో వాడే వేసేస్తాడు ఆయనే వేసేస్తాడు రావణాసురుడు గొప్పవాడు ఎలా ఉంటాడు మీకు కదా అంటే ఈ స్క్రిప్ట్ని మీరు ఎలా పడితే ఎలా మార్చుకోవచ్చు కాబట్టి సినిమా స్క్రిప్ట్ లాంటి కథలను పట్టుకోలేదు మీరు అదే సత్యం అనుకుంటే ఆలోచించి తెలుసుకోవచ్చు నేను కొంచెం అర్థం మీరు మాట్లాడాను ఏమో నాకు తెలియదు ఈ శ్లోకాలు ఇలా జరుగుతాయి అంటే సాధిష్టాన కూడి ఉన్న జీవ జీవుడు విమోక్ష జీవభావమును విడనాడుట పరమాత్మ చైతన్యమునందు విలీనమగుట మొదలు దానియందు యోగ్యత కలవాడు అనుకున్నాడు మీరు జీవుడా అయితే మీరు అధిష్టాన చైతన్యంలో విలీనమై మీరు బ్రహ్మభావమును మీరు తెలుసుకుని మీరు బ్రహ్మనిష్టంగా ఉండవచ్చు మీరు అధికారము కేవల అధిష్టాన చైతన్యము లేని జీవుడు విమోక్ష మోక్షమును పొందుతా మొదలగు వాటి యోగ్యత కలవాడు అమృతలేదు అంటే ఈ లోపల ఆ పరమాత్మ చైతన్యం ఉండబట్టే మీరు పరమాత్మను ధారణ చేయటానికి ధ్యానం చేయటానికి భక్తి చేయటానికి ఆ పరమాత్మలో విలీనమై ఉండుటకు మీకు అధికారం యోగ్యత వచ్చింది ఆ పరమాత్మ మీ లోపల చైతన్యం కూడా లేకపోతే మీరు ఏమీ అనుభవం కట్టేస్తే అయిపోతుంది పరమాత్మ చైతన్య రూపంగా మీరు ఉంటే ఆ తర్వాత గుడి కట్టడం పరమాత్మ ఇక్కడ లేదనుకోండి వైకుంఠం ఎక్కడో కూర్చున్నాడు అనుకోండి గుడిలోకి మాత్రం వస్తాడు గుడిలోకి ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు వైకుంఠం నుంచి వచ్చాడు హృదయం నుంచి వచ్చాడు అదేమని మీరు ఎవరుకుంటారు వైకుంఠం నుంచి వచ్చాడు వైకుంఠం నుంచి రాలేదండి మీ హృదయం నుంచి వచ్చాడు అసలు చెప్పాలంటే మీ హృదయమే వైకుంఠం నా హృదయమే వైకుంఠము నా హృదయమే కైలాసము అని ఎవరో కవి అన్నాడు అవి ఎవరో అందరికీ నేను అంటున్నాను ఎవరో ఎందువలన అనండి ఎందువలన ఎందువలన నిరధిష్టాన విభ్రాంతే నిరధిష్టాన హృదయమునందు పరమాత్మ చైతన్యము లేకుండా నేను జీవుడననే భ్రాంతి స్వామీయుడైనను ఎక్కడైనను అసిద్ధిత సిద్ధింతడు కాబట్టి అంటే సిద్ధింతడు కాబట్టి వీడు హృదయంలో పరమాత్మ చైతన్యము ఉన్నది దానిని వీడు తెలుసుకుని విముక్తులకు వీడికి అర్హత కాగలదు అంటే దీంట్లో లేదు ఉండవు మీకు మీకు మీరు అల్పులు అనిపిస్తున్నారా లేదా అనిపిస్తున్నారు ఏ వెలుగులో అనిపిస్తున్నారో తెలుసుకో ఆ వెలుగు అది అల్పము కాదు మరి అల్పంగా మరి నేను జీవి కాక నేను గోడేనా అవును తత్వమసి సతిధనో విమోక్షాదం ఇంద్రియతే నతు కేవలోనిరధిష్టాననుష్ఠాంతే స్వాభ్యసిద్ధిత అధిష్టానాంశ సంయుక్తం యదా సదాహం సంసారీ ఇత్యేవం జీవోభిమన్యతే చాలా గొప్ప శ్లోకం ఏమండి నేనే దేవుడు నేనే దేవుడు అని మీరు చెప్పేస్తున్నారు కదా మరి దేవుడు నేనైతే మరి నేను జీవుని ఎలా అయ్యాను అని ప్రశ్న దానికి సమాధానం ఒకడన్నాడు ఈమె నా భార్య ఎందుకని నేను ఆమె భర్తను అన్నాడు నేను ఆమె భర్తను అంటున్నావు నువ్వు చదువుతూనే ఆమె భర్తగా పుట్టేవా లేదు స్కూల్కి వెళ్ళి రోజుల్లో వర్షాలయ్యేవా లేదు కాలేజీకి వెళ్ళింది అయ్యేవా లేదు యూనివర్సిటీకి వెళ్ళింది అయ్యేవా కాలేదు అంటే అర్థం సహజంగా నువ్వు భర్తలు కాదన్నమాట ఏదో ఒక సందర్భాన్ని బట్టి అడిగి ఉంటావు అవునా అవును ఏమిటంటావు ఆ సందర్భం అంటే వివాహం వివాహం అంటే అర్థం ఏంటి నలుగురు వచ్చి వీళ్ళిద్దరినీ పక్క పక్కన గుడ్లు పెట్టి అక్షతలు విసిరి వీళ్ళ మీద కడుపునంట ఊరికే వచ్చిన భోజనాలన్నీ చేసేసి చేతులు కడిగేసుకుని బహుమతులు తీసేసుకుని వెళ్ళిపోతారు దానికి వివాహం సందర్భేరు ఆ వివాహ సందర్భంలో నేను నీవు భర్తమయ్యేవన్నమాట అవును అయ్యా అయ్యేవా అయ్యేనని అనుకున్నావా వివాహం చేయడానికి ముందు నేను బరువు ఎంతుంది అరవై వివాహం అయిన మరుక్షణంలో ఎంతుంది అరవై ఉంది అంటే నీలో కొత్తగా ఏమీ రాలేదు అంటే నువ్వు అనుకున్నావు అన్నమాట మరి వాళ్ళందరూ అలా అనుకోమన్నారండి అందుకోసమే వాళ్ళందరూ వచ్చారు అందరూ వచ్చింది నేను యక్ష నెత్తి మీద అక్షతలు వేసింది కూడా నాన్న ఈ బయట ఇలా అనుకుని పట్టుకు అని వేశాను అలాగా అయితే మరి నేను భర్తను కాదన్నమాట లేవచ్చు లేవించడం గురించి అభ్యంతరం అడిగాను నేను భర్తను పంతొమ్మిది కొత్త విషయం తెలిసింది తనకు కొత్త విషయం తెలిసింది మరైతే నేను తండ్రిని కూడా కాదన్నమాట కొడుకులు కూడా కాదు అయితే నేను ఎంత లేదా లేదు చావు లేదా లేదు మరైతే నేను జీవుడిని కాదన్నమాట కాదు నేను ఏమిటి నేను అదే నేను పూజిస్తున్నది బ్రహ్మనే ఆ బ్రహ్మం నువ్వే రావు కాబట్టి మీరు జీవభావాన్ని కల్పించుకోవాలి ముందు జీవం కల్పయతే పూర్వం నానాభావాన్ పృథక్తలో భావాపటే భావాన్ పృథక్త ముందు మీరు నేను జీవుడను అని కల్పించుకోవాలి అధిష్టానాంశంయుక్తం పరమాంశం అవలంబతే యదా సదా అహం సంసారి ఇత్యేవం జీవ అభిమన్యతే కదా ఎప్పుడైతే అధిష్టానాంశ సంయుక్తం పరమాత్మ చైతన్యము అనే అధిష్టానముతో కూడిన భ్రమాంశం భ్రమతో కూడిన భావనను అవలంబే పట్టుకుంటున్నాడు పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి నేను ఉన్నాను నేను అది సత్యం నేను ఉన్నాను అని చెప్తాం ఈ సత్యానికి ఈమె నా భార్య అంటే నేను ఈమె భర్తను అనే భ్రమాంశాన్ని జోడించాలి జోడించి కొట్టుకోవాలి అలా ఎప్పుడైతే పట్టుకుంటాడో సదా అప్పుడు అహం నేను సంసారి సంసారిని అందుకోసం నేను పెళ్లి దృష్టాంతం సంసారి అంటున్నాను ఇది అని కేవలం ఈ ఈ ప్రకారముగా జీవ నేను జీవుడను అని అభిమన్యతే అభిమాన పెట్టుకుంటున్నాడు నేను భర్తను అని అభిమానం పెట్టుకున్నాడా పెట్టుకుని దుఃఖించాడా లేదా భర్తను అభిమానం పెట్టుకుని దుఃఖం ఎలా వస్తుందో తెలుసునండి ఈమెను నేను పోషించాలి అని మీరు అనుకుంటున్నాను ఈమెను మీరు పోషిస్తాడా దేవుడు పోషిస్తాడు కానీ మీరేమనుకుంటాడు నేను పోషిస్తాను నేను పోషించాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి చదువు మానేసి ఉద్యోగం చేయాలి ఉంటే కదా చదువుకుంటుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చదువుకుంటుంటే చదువు వస్తుంది చదువు మానేసి ఉద్యోగం చేయాలి పిల్లల్ని వీళ్ళని పోషించాలి వీళ్ళని పోషిస్తున్నాను వీళ్ళని పోషిస్తున్నాను అని అనుకుంటాడు ఆవిడ అనుకుంటుంది మనస్సులో బయట ఉండవు వీళ్ళకి నేను వండి పోషిస్తుంటే వీడు వేషాలు వేస్తున్నాను అలా అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ ఆ తర్వాత నేను కంటిన్యూ అయ్యాను అని వీళ్ళు నేను కొడుకును కొడుకును డెక్కిని డెక్కించుకుని బుధాన్ని డెక్కించుకుని మోస్తూ ఉన్నట్టు లేదు వాళ్ళు కొడుకు కొడుకు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు పక్షులు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతారు ఎగిరిపోతే వాళ్ళు ఎగిరిపోతారు ఈ ధర్మాంశము పట్టుకున్నాడే అది ఎగిరిపోతారు భ్రమాంశం ఏమిటి నేను తండ్రిని అని కోరుకుంటాను సంసారంలో ఈ విధంగా జీవుడు అభిమానము అంటే కల్పన చేసుకుని పట్టుకోవడం అలా పట్టుకుని మీరు జీవుడుగా ఉండిపోతున్నారు మీరు పట్టుకోవడం మానేశాడు అనుకోండి దేవుడు అయిపోతారు దేవుడికి జీవుడికి తేడా అభిమానమే అభిమానం తప్ప ఇంకేమీ ఎలా ఎప్పుడైతే అభిమాన అధిష్టానాంశ సంయుక్తం పరమాత్మ చైతన్యము అనే అంశంతో కూడి ఉన్న ధర్మాంశం నేను జీవుడను అనే ధర్మ యొక్క అంశమును అవలంబ స్థితిగా పట్టుకుంటున్నాడు సదా అప్పుడు అహం నేను సంసారి సంసారిని ఇది అని కేవలం ఈ ప్రకారంగా జీవ జీవుడు అభిమన్యతే అభిమానమును పెట్టుకుంటున్నాడు నన్ను ఎవరో వచ్చారు కొంత అభిమానం పెట్టుకోకపోతే నేను పెట్టుకోవడం మానేస్తుంది నువ్వు పెట్టుకోవడం మానేస్తుంది మనం చాలా ఫ్రీగా అంటే మరి దేవుడు ఈ దేహము నేను కాదు అని తెలుసుకో తెలుసుకోవచ్చు ఈ దేహము నేను కాదు ఈ దేహము నేను కానప్పుడు నాకు దేవుడికి తేడా ఏముంది దేహము నేనైతే నేను జీవుడు ఆయన దేవుడు ఈ దేహము నేను కానప్పుడు ఆయన నేనే లేదు అధిష్టానం దేశమే కాకుండా నేనే అధిష్టానాంశయుక్తం ప్రమాంశమవలంబతే సదా సదాను సంసారీ నిత్యేవం జీవో విమన్యతే తర్వాత ఆ మాటే చెప్తున్నారు ఆ భ్రమని తీసేస్తే మీరు ఏమవుతారు భ్రమాంశ్య ప్రధానత